ముప్పై నాలుగవ సంకీర్తన ఇన్ని యుగలుగుట ఏ జన్మముననైన చిన్నలర హరిసేవ సిద్ధించు కొరకు అరయ వేదాధ్యయనము అది బ్రహ్మశుద్ధి కొరకు ఇరవైన శాస్త్రంబులు ఇరుక కొరకు సరియజ్ఞములు రుణోత్తారమయ్యడి కొరకు సరిలేని దానములు జన్మముల కొరకు మమకార దూరంబు మనసు గెలుచుట కొరకు సమ వివేకంబు శాంతముల కొరకు అమర శ్రీ తిరువేంకటాద్రీసు మనసు నీ జముగిలుచు బ్రహ్మ విజ్ఞానంబు కొరకు